किम् पुनस्तदसत् यत् स्वात्मसत्ताम् व्यभिचरति इति उच्यते अन्तवन्त इमे देहा नित्यस्योक्ता शरीरिणः अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत अन्तवन्तः अन्तो विनाशो विद्यते येषाम् ते अन्तवन्तो యథా మృగతృష్ణికాదౌ సద్బుద్ధిः అనువృత్తా ప్రమాణనిరూపణాంతే విచ్ఛిద్యతే స తస్యా అంతః తథా ఇమే దేహాः స్వప్నమాయాదేహాదివచ్చ అంతవంత నిత్యస్య శరీరిణ శరీరవత అనాశిన అప్రమేయస్య ఆత్మన అంతవంత ఇది తా వివేకిభిः ఇత్యర్థः నిత్యస్య అనాశిన ఇది న పునరుక్తం నిత్యత్వస్య ద్వివిధత్వాత్ లోకే నాశస్య చ యథా దేహో భస్మీభూతः అదర్శనం గతో నష్ట ఉచ్యతే విద్యమానः అపి అన్యథా పరిణతో వ్యాధ్యాదియుక్తో జాతో నష్ట ఉచ్యతే తత్ర అనాశినో నిత్యస్య ఇది వివిధేన నాశేన అసంబంధ అస్య ఇత్యర్థः అన్యథా పృథివ్యాదివత్ అపి నిత్యత్వం స్యాత్ ఆత్మనः తత్ మా భూదితి నిత్యస్య అనాశిన ఇతి ఆహ అప్రమేయస్య న ప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణై అపరిచ్ఛేద్యస్య ఇత్యర్థः నను ఆగమేన ఆత్మా పరిచ్ఛిద్యతే ప్రత్యక్షాదినా చ పూర్వం న ఆత్మన స్వతఃసిద్ధత్వాత్ సిద్ధే ఆత్మని ప్రమాతరి ప్రమిత్సో ప్రమాణాన్వేషణాభవతి నహి పూర్వం ఇత్తమహం ఇది ఆత్మానం అప్రమాయ పశ్చాత్ ప్రమేయపరిచ్ఛేదాయ ప్రవర్తతే न हि आत्मा नाम कस्यचित् अप्रसिद्धो भवति शास्त्रम् तु अन्त्यम् प्रमाणम् अतद्धर्माध्यारोपणमात्रनिवर्तकत्वेन प्रमाणत्वम् आत्मनि प्रतिपद्यते न तु अज्ञातार्थज्ञापकत्वेन तथा च श्रुतिः यत्साक्षादपरोक्षाद्ब्रह्मा य आत्मा सर्वान्तरः बृहदारण्यके त्रि चतुः एकम् इति यस्मादेवम् नित्यः अविक्रियश्च आत्मा तस्मात् युध्यस्व युद्धात् उपरमम् माकार्षीः इत्यर्थः न हि अत्र युद्धकर्तव्यता विधीयते युद्धे प्रवृत्त एव हि असौ शोकमोहप्रतिबद्धः तूष्णीम् मास्ते तस्य कर्तव्यप्रतिबन्धापनयनमात्रम् भगवता क्रियते तस्मात् युध्यस्व इति अनुवादमात्रम् न विधिः